మా బడి ముందు మైదానం ఆటలాడే మైదానం దాగుడు మూతలు దండాకోర్ అడుగో వాడే పుండాకోర్ మా బడి ముందు మైదానం ఆటలాడే మైదానం ఒప్పుల కుప్ప ఒయ్యారి బామ చెమ్మ చెక్క చెరడి సిమొగ్గ మా బడి ముందు మైదానం ఆటలాడే మైదానం అదిగో అదిగో పులి వచ్చే పరుగో పరుగో ఓమేక మా బడి ముందు మైదానం ఆ ఆటలాడే మైదానం గుడ్డు గుడ్డు కుంచం గుండా రాగం బల్ గుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు మా బడి ముందు మైదానం ఆ ఆటలాడే మైదానం left right left right left right quick march మా బడి ముందు మైదానం ఆ ఆటలాడే మైదానం